విడిగా స్పందించే మనిషి ఆర్ద్రత ఉన్న మనిషి తన ఎదురుగా ఏం జరుగుతున్నా స్పందిస్తాడు ఆ సమస్యల మూలాల్లోకి వెళ్ళి వాటికి పరిష్కారాలు ఆలోచిస్తాడు ఎక్కడ ఏం జరిగినా అది తనకే తన కుటుంబానికే జరుగుతున్నట్టు భావించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు రైతులు మహిళలు బాలలు ట్రైబల్స్ ఎవరైనా కావచ్చు వారి అవసరాలకి అనుగుణంగా మానవతా దృష్టితో నేనున్నానంటూ పలు రకాల సేవా కార్యక్రమాలకి సామాజిక సేవకు తన వంతుగా లక్షల రూపాయల్ని సేకరించి ఆయా సంస్థలకు అందించిన వ్యక్తి పలు అంతర్జాతీయ సంస్థలకు వాలంటీరింగ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు సమస్యలపై సమరభేరి మోగిస్తూ ప్రేరణ కలిగిస్తున్న వ్యక్తి సురేష్ ఈడిగ తను ఓ రచయిత బ్లాగర్ అంతేకాకుండా కంప్యూటర్ ఇంజనీర్ తను ఈరోజు స్కూల్ రేడియో చెప్పాలని ఉందిలో మన అతిథి మరి మరి మన అతిథి స్కూల్ రేడియోతో తన అనుభవాలు పంచుకున్న అంశాలను విందాం సురేష్ స్కూల్ రేడియో శ్రోతల కోసం మీరు పుట్టింది ఎక్కడ ఎక్కడ పెరిగారు మీ బాల్య స్మృతుల గురించి వివరించండి పుట్టడం అయితే నంద్యాలలో పుట్టాను అంటే త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు దెన్ మా పేరెంట్స్ ఇక్కడికి మూవ్ అయిపోయారు హైదరాబాద్కి so I'm basically from both Telangana and Andhra అనమాట you can say that childhood was uh, you know very uh, fortunate ఎందుకంటే we did not move అదే ప్లేస్ లో దాదాపు ట్వంటీ ఇయర్స్ ఉన్నాము అండ్ ఇన్ఫాక్ట్ మై పేరెంట్స్ ఇంకా అక్కడే ఉన్నారు అదే ప్లేస్ లో so growing up I grow up with lot of friends అక్కడ స్కూల్ కూడా దగ్గరలో ఉండడం వల్ల we used to walk to the school we had a very healthy childhood and summer వచ్చినా వింటర్ వచ్చినా రైనీ సీజన్ వచ్చినా ఆ సీజన్ కి తగ్గట్టు ఆ ఆటలు ఆడుకునే వాళ్ళం అనమాట రైనీ సీజన్ వస్తే ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళము సమ్మర్ లో క్రికెట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మేమే గా క్రియేటివ్ గా అన్ని చేసుకునే వాళ్ళము parents are also very flexible అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకొని లేకపోతే ఎక్కువ ట్యూషన్లకు పంపించడం అలాంటి నేను ట్యూషన్లకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు It was a very carefree and a very healthy childhood, I can say. చాలానే ఉన్నాయి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మేమంతా చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేటప్పుడు మా కోచ్ మాకు early morning five o'clock లేచి మీరు ఒక ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తేసి you have to warm up and then అప్పుడు వచ్చి మీరు ఇచ్చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు సో ఎవ్రీడే ఫైవ్ ఓ క్లాక్కి మేము లేచి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తి దాని తర్వాత ఒక మస్జిద్ ఉండేది మా ఇంటి దగ్గర చాలా పాత మస్జిద్ అనమాట దానికి I think hundred and twenty eight steps ఉండేవి if not not and so ఆ స్టెప్స్ మేము ఒక మూడు సార్లు ఎక్కి దిగేవాళ్ళం అనమాట that used to be part of our daily routine summer హాలిడేస్లో సో దట్ వాజ్ వెరీ అంటే we used to look forward to it అనమాట పొద్దున్నే లేచి ఆ మస్జిద్ ఎక్కి దిగి అవన్నీ చేసి are very strong in memories ఇంకా ఇప్పటి వరకు కూడా But it was overall very, very fortunate to have that kind of uh, childhood. So, inka childhood memory uh, memories I mean, menunna yantara. <laughs> గుర్తుండిపోయేది ఫుట్బాలే కాకుండా ఇంకా ఏమి చేశారు? ఏంటి? కోతి కొమ్మచ్చులు అవన్నీ ఏమన్నా? ఓ యా అట్లాంటివి క్రికెట్ ఆడాము. అంటే ఇంటి వీధుల్లో క్రికెట్ ఆడినప్పుడు ఒక రెండు సార్లు నైబర్స్ వాళ్ళ మిర్రర్స్ పగలగొట్టాము. పగలగొట్టేసిన తర్వాత అంటే అలా చేసి అందరం వెళ్ళి పోయాం అనమాట భయపడిపోయి. బట్ ఆ నైబర్స్ న్యూ. ఎవరు చేశారు అని చెప్పి ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయడము తర్వాత ఇలా హోలీ రోజులు ఆడుకోవడము తర్వాత ఇది సంక్రాంతి రోజు కైట్స్ ఫెస్టివల్ జరిగేది మా అక్కడ కాలనీలో and that was a huge deal అనమాట అంటే నాకు కైట్లు ఎగిరేయడం కంటే కైట్స్ పట్టుకోవడం చాలా ఇష్టం ఉండేది సో దానికోసం రెడీగా ఉండేవాళ్ళం అనమాట. ఎక్కడ ఏ కైట్ ఇది అంటే దాని వెనక పరిగెత్తి ఎంత దూరమైనా పరిగెత్తి పట్టుకొని వచ్చుకునే ఓకే. ఓకే. అది తెగిపోయి పడిపోతుంటే పట్టుకొచ్చేవాడు. ఓకే. సో అవన్నీ అయిన తర్వాత then one Sankranti was all all over then we used to fly those kites. And ఇంటి దగ్గర మాకు Dasara, Deepavali were very special celebrations అనమాట మా కాలనీలో we had a very strong Bengali presence so అక్కడ కాలనీలో ఒక కాలిబరి టెంపుల్ అని ఉండేది అండ్ వాళ్ళు అక్కడ చాలా బాగా చేసేవాళ్ళు so seven days Dasara celebrations ఉండేవి తర్వాత త్రీ డేస్ దివాళీ సెలబ్రేషన్స్ ఉండేవి అండ్ ఆ వీధి మొత్తం they used lit up and రోజంతా ప్రోగ్రామ్స్ ఉండేవి గుడిలో భోజనాలు ఉండేవి పూజలు ఉండేవి రాత్రి ఇంకేవో ఆర్కెస్ట్రా ఉండేది అంటే it was big social gathering అనమాట అండ్ స్పెషల్ బస్సెస్ వేసేవాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి రావడానికి అక్కడికి స్పెషల్ బస్సెస్ వేసేవాళ్ళు so that was something all of us were very much looking forward to so friends circle was ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్రెండ్స్ సర్కిల్ గురించి చెప్పాను కాబట్టి ఆ friendship friends circle was huge చిన్నప్పుడు చాలా టైం ఫ్రెండ్స్ uh, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాడిని పొద్దున వెళ్ళిపోయి వీకెండ్స్ వస్తే అక్కడే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడే లంచ్ చేసుకుని డిన్నర్ చేసుకుని మళ్ళీ ఎప్పుడో ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఓకే ఇప్పుడు ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో ఆ స్నేహం ఇంకా కొనసాగుతూ ఉంది కదా యా అంటే అంటే వెళ్ళినప్పుడు ఇన్‌ఫాక్ట్ ఇండియాలో అక్కడే ఉన్నారు. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. మిగతా వాళ్ళు దే ఆర్ స్ప్రెడ్ అవుట్ ఒక ఒకతను లండన్‌లో ఉంది ఆస్ట్రేలియాలో అలా స్ప్రెడ్ అవుట్ అయ్యాము. ఇన్‌ఫాక్ట్ మొన్నే మళ్ళీ అందరం వీడియో కాల్‌లో కలుసుకున్నాం last week. So, we are still in touch. అంటే మరీ అంత రెగ్యులర్ టచ్ లేకపోయినా అట్‌లీస్ట్ ఫోన్ ఎత్తి మాట్లాడేస్తాం అనమాట అంటే బిజీ ఉన్నామా లేదా అవన్నీ ఏం లేకుండా జస్ట్ ఇంకా హెల్తీ రిలేషన్షిప్ అయితే ఇంకా అలాగే మెయింటైన్ చేస్తాం so that is very much part of me నా సో అవసరం కూడా అసలు మనకి ఇప్పుడు కనెక్షన్స్ అండ్ దెన్ ఎక్కువ మనం అందరిని ఫ్రెండ్స్ని చిన్నప్పటి వాళ్ళందరితో మాట్లాడుకోవడం అవన్నీ కూడా ఈ టైంలో అనిపిస్తుంది కదా అట్లా యా యా ఒక మధుర స్మృతులు ఒక మంచి ఫీలింగ్ అంటే పాజిటివిటీ నింపుతాయి ఇట్లాంటి టైంలో కూడా బ్లీక్ అవర్ లో కూడా అవును అవును ఇన్ఫాక్ట్ ఆ వీడియో కాల్ చేయడానికి రీజన్ కూడా నేనే ఇనిషియేట్ చేశాను అనమాట చాలా రోజులు మిమ్మల్ని అందరిని చూసి పద కలుద్దాం అని చెప్పి కలుసుకున్నాము and it was was very good అంటే ఒకరినొకరు చూసుకొని చాలా కాలం అయిపోయింది ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళని అఫ్ కోర్స్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాను బట్ ఇప్పుడు లండన్ లో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని దాదాపు టెన్ ఇయర్స్ పైన అయిపోయింది అనమాట చూసి సో hmm. వాళ్ళందరినీ కూడా వీడియోలో చూసుకొని అండ్ um, చిన్నప్పుడు లాగే మేము మా కాలనీని మాల్గుడి అనేవాళ్ళం అంటే మాల్గుడి డేస్ లాగా అలాగే ఉండేదని మా వాట్సాప్ గ్రూప్ పేరు కూడా మాల్గుడి అనే పెట్టుకున్నాము ఓకే మాల్గుడి డేస్ లాగే it was very special place అనమాట మా కాలనీ ఓకే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము ఆ ప్లేసులు ఇంకా అలాగే ఉన్నాయా ఎలా ఉన్నాయి అని ప్లేసెస్ కి వెళ్తా ఉంటాం అక్కడ ఇప్పుడు అవన్నీ మారిపోయాయి but we still think about those days so మీరు ఏం చదువుకున్నారు అసలు మీరు ఇంజనీరింగ్ అసలు యుఎస్ ఎలా ఎందుకు వెళ్ళారు ఏంటి సో ఏం చేస్తున్నారు అక్కడ సో um, నేను ఇంజనీరింగ్ uh, చేశాను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను Vasavi College of Engineering Hyderabad లో అంటే ఎందుకు చేశాను ఇంజనీరింగ్ అంటే I mean I had no idea అందరూ ఎంసెట్ రాస్తున్నారని నేను కూడా రాశాను మంచి ర్యాంక్ వచ్చిందని జాయిన్ అయిపోయాను టూ థౌజండ్ ఎంతో ర్యాంక్ వచ్చింది సో జాయిన్ అయిపోయాను ఇంకా మెకానికల్ సీట్ వచ్చింది కాబట్టి మెకానికల్ తీసుకున్నాను అదే ఎలక్ట్రానిక్స్ ఇంకేదైనా వస్తే అది తీసుకున్నానేమో అంటే అంటే just like everybody else most of us in fact at that time had very little idea as to ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది చేయాలనుకుంటున్నాను అలా అనేది అన్ఫార్చునేట్లీ అప్పుడు చదివే టైంలో ఎప్పుడు అలా అనిపించలేదు అనమాట డీసెంట్ ఇన్ స్టూడెంట్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేవి స్కూల్లో ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్ వచ్చింది and I was you know quite okay with that అది ఫైనల్ ఇయర్ లో వచ్చిన తర్వాత I think when I saw all my friends taking GRE TOEFL అవన్నీ అంటే నేను కూడా రాసేసాను GRE TOEFL but at first యుఎస్కి రావాలని ప్లాన్ లేదనమాట I wanted to do MBA so ఎంబీఏకి ఎంట్రన్స్లు ఇచ్చి కొన్ని టాప్ యూనివర్సిటీస్లో uh, కూడా సెలెక్ట్ అయ్యాను కానీ గ్రూప్ డిస్కషన్లో ఫెయిల్ అయిపోయాను and that taught me very important lessons actually అంటే గ్రూప్ డిస్కషన్లో ఎలా అయిపోయిందంటే I was very low on confidence I had absolutely no idea as to or no exposure um, as to how sh- I should be interacting with other people, how I should engage so అట్లాంటివన్నీ ఆ గ్రూప్ డిస్కషన్స్లో అది బాంబేలో అయిందనమాట ఒక యూనివర్సిటీలో అక్కడ అయింది I'm forgetting the name, but ఆ- అక్కడ అయినప్పుడు అండ్ అట్లా స్- కొన్ని రెండు మూడు ఇంటర్వ్యూస్ గ్రూప్ డిస్కషన్స్ అలా జరిగినప్పుడు then I realise that this is this is something that I need to work on this is not acceptable అని and then so obviously i missed the chance uh, of uh, getting into an mba so నేను సరే టైం వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి అప్లైడ్ ఫర్ జాబ్స్ అనమాట యుఎస్ వెళ్లే ముందు మన దేశంలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేశారు ఆ ఇంటర్వ్యూ అనుభవాల గురించి చెప్పండి సో అప్పట్లో బాల్నగర్ uh, హైదరాబాద్ లో బాలనగర్ ఏరియాలో అది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట చాలా సో అక్కడ ఉషా ఫ్యాన్స్ ది కంపెనీ ఉండేది వాళ్ళు they had graduate engineering training programme అనమాట సో అది అప్లై చేస్తే వాళ్ళు ఇంటర్‌వ్యూ‌కి షార్ట్ లిస్ట్ చేశారు. ఆ interview was the highlight of my that interview was like turning point. So ఏమైందంటే interview was obviously mechanical engineering training కాబట్టి దే యాజ్ me some questions in mechanical. Mechanical ఇంజినీరింగ్‌లో. And I was not able to answer many of the questions. These are you know fundamental questions అది కూడా డిస్టింక్షన్ తో పాస్ అయ్యాను నేను so one of the interviewers pointed it out that ఆ ఇంటర్వ్యూ స్టైల్ కూడా ఎలా అంటే ఒక ఐదుగురు ఆరుగురు కూర్చొని ఉన్నారు ఒక రౌండ్ టేబుల్ లాగా and so I was I was in that circle అనమాట అందరితో పాటు వాళ్ళ మిగతా ఇంటర్వ్యూయర్స్ అందరితో పాటు so one of the interviewer asked me aren't you ashamed of yourself you having passed out very recently you're not even able to answer uh, some of the fundamental questions in mechanical engineering i think in his point of view లో ఏంటంటే these are our graduates you know ఇది మన ఫ్యూచర్ ఇది ఇలా ఇలా జరుగుతుంది చూడండి అని చెప్పేసి I think he was also very shocked and surprised probably he had the right intentions and that's why he asked me what he asked me um, so i said uh, sir this is what happens because i never studied anything to really understand the subject um, i my uh, aim was to get a good grade which i got and uh, which meant i only studied in in like one or two days before the exam and whatever i could uh, understand, I wrote about it, and that's how I, I uh, you know, uh, got my marks and got my distinction. Only I only remembered what I what I really um, you know spent time in అని అదే ఆన్సర్ ఇచ్చినప్పుడు so one of the other interviews అయితే ఒక్కటి చెప్పు నువ్వు ఏదైతే బాగా నేర్చుకున్నావు అనుకో పోనీ దాని గురించే చెప్పు నీ ఇష్టం వచ్చిన దాని గురించే చెప్పు అన్నారు సో నేను ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో చేశాను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కొంచెం చేశాను కాబట్టి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పగలిగాను దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఇది ఇలా చేసాము దీని వెనకాల ఈ రీజన్స్ వల్ల ఇది ఇలా జరుగుతుంది అది అలా జరుగుతుందని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను అంత బాగానే ఉంది so I thought I I fail that interview వాళ్ళు నన్ను సెకండ్ రౌండ్కి పంపించారు మళ్ళీ సెకండ్ రౌండ్ లో పంపించినప్పుడు వాళ్ళు second round was with three only three interviewers I think they were more senior people అనుకుంటా అండ్ వాళ్ళు అడిగారు అనమాట సో నిన్ను ఎందుకు తీసుకోవాలి నీ రిమార్క్స్ చూస్తేనేమో you did not do well in the first round I'm actually surprise why they even present you and one of the things they said you had was communication skills that was the lesson I learn from the all my failed group discussions that I have to speak up whatever it is I have to speak out otherwise I'll be shut down even before anybody uh, gives me a chance so ఆ సెకండ్ రౌండ్ కి వెళ్ళినప్పుడు I said I said that uh, yes sir I don't know um, much about what I wrote in uh, what I studied in my engineering but ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీకు మీరు నాకు ఆమ్, ఈ జాబ్ ఇస్తే కనుక నేను నేర్చుకొని మీకు డెలివరీ చేస్తాను. డెలివరీ మీకు నేను చేయట్లేదు అని అనిపిస్తే మీరు ఫైర్ చేసేయండి నన్ను. వన్ మంత్‌లో మీరు తీసేసేయండి. లేదు నేను నేర్చుకొని if I'm able to prove myself on the job then you can keep me around అన్నట్టు అని చెప్పాను అనమాట సో, వాళ్ళు దెన్ ఐ థింక్ నేను చెప్పిన విధానము, ఆ కాన్ఫిడెన్స్ ఇవి అవి నచ్చి they they hired me. So అక్కడ సిక్స్ మంత్స్ చేశాను నేను ఉషాలో ఇన్ఫాక్ట్ నేను ఇది ఇంటర్వ్యూ గురించి బ్లాగ్ కూడా చేశాను అనమాట సో అండ్ దెన్ ఇంకో కంపెనీ కూడా ఉండింది somewhere I also attended another interview ఆ కంపెనీలో ఏమైందంటే one of the interviewers he pointed out very specifically నేను ఇదే రీజనింగ్ ఇచ్చాను అక్కడ కూడా ఇలాగే జరిగింది ఇలాగే జరిగితే వాళ్ళు ఏమన్నారంటే అయితే నువ్వు ఒక పని చేయి నువ్వు, వారం రోజులు టైం తీసుకొని, నువ్వు మంచిగా సబ్జెక్ట్స్, టాపిక్స్ అన్ని బ్రష్ అప్ అయ్యి, మళ్ళీ రా మా దగ్గరికి. Then I do do another interview అన్నాడు. అయితే నేనన్నా, సరే అలాగే మీరు టైం ఇస్తున్నారు, మీ గొప్పతనం అది. నేను బుక్ అంతా చదువుకుంటాను. లెట్స్ సే మీరు ఆ బుక్‌లో లేనిది అడిగారు అనుకోండి లేకపోతే నేను ఏదైతే సరిగ్గా చదవలేదో, సరిగ్గా అర్థం కానిది అది అడిగితే అప్పుడు నేను మీకు ఆన్సర్ చేయకపోతే నాకు మళ్ళీ వన్ వీక్ టైం ఇస్తారా అని అడిగి బాగుంది ఇంకా ఇంకా వాళ్ళకి అప్పుడు ఇంకా నువ్వు వద్దు నీ ఇంటర్వ్యూ వద్దు అని చెప్పి వాళ్ళు నన్ను పంపించారు ఇంటికి but my whole point was that at that అప్పుడున్న స్టేజ్ లో అప్పుడున్న చదువులు మేము ఏదైతే చదివామో this was never meant to really understand the subject and really do well in mechanical engineering అలా ఎప్పుడు అనిపించలేదు అనమాట అసలు and I was a product of that kind of assembly line education అని అంటదని so అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తున్నాను ఇది ఇలా అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎంసెట్ రాశాను ఇంజనీరింగ్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో అదే లైన్ ఆఫ్ థాట్ లో అయిపోయింది అండ్ దెన్ సిక్స్ మంత్స్ తర్వాత I had sent I think one or two applications ఏవో పంపించాను యుఎస్ యూనివర్సిటీస్ కి అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికే అదే వెళ్ళారు అని చెప్తే పంపిస్తే అక్కడికి నాకు I I got my visa అనమాట. సో వీసా వచ్చినప్పుడు then I I join my friends again in West Virginia University అక్కడికి వచ్చాను అక్కడ కూడా మెకానికల్ మీదే వచ్చింది నాకు. But I found mechanical to be very tough. మాస్టర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఈ మాస్టర్స్ కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే టూ థింగ్స్ అవుతుంది one I was completely on my own for first time I'm independent అంటే ఐ టుక్ ఎడ్యుకేషనల్ లోన్ మా ఫాదర్ ఇప్పించారు and I have to now manage my money manage my resources and I cannot afford to not do well in my education so అలా సీరియస్గా తీసుకున్నప్పుడు ఏమైందంటే I found mechanical to be very very tough so అది నేను ఎర్లీగానే డిసైడ్ అర్థమైపోయింది నాకు within few months within the first semester I understood that mechanical if I want to continue it's going to be challenging అని చెప్పేసి then I started taking computer science courses అది చేసుకుని then I applied for transfer to another university on for computer science mechanical engineering నుంచి కంప్యూటర్స్ తర్వాత ఇప్పుడు మీరు సామాజిక కార్యకర్తగా ఒక ఎన్జిఓ లేదు సోషల్ ఇంపాక్ట్ పైన పనిచేస్తున్నారు మీరు. ఈ మార్పు ఎలా వచ్చింది? అంటే మీకు ముందు నుంచి సోషల్ సర్వీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు అంటే కొన్ని పరిస్థితుల వల్ల మీరు స్టార్ట్ చేశారా? అది then I came to that university. అక్కడ I finish my computers and then కంప్యూ దాంట్లో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడే I got a lucky break internship దొరికింది అనమాట ఏటీఎన్‌టీలో. అండ్ అది కూడా it was a very funny thing అది. ఈ లక్కీగా ఇది అగైన్ ఆ గ్రూప్ డిస్కషన్ నేర్పించిన ఇది అనమాట అదంతా. సో ఏమైందంటే I was I was a student at NJIT. అప్పుడు న్యూ జెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. అండ్ మా ఫా మా పేరెంట్స్‌ది అది అప్ అది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఐ థాట్ నేను వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఉన్నది credit cards so credit card use చేసేసి I placed an order through an online this thing. Place చేస్తే అది సరిగ్గా ట్రాన్సాక్షన్ రెండు మూడు సార్లు డినై అయిపోయి చాలా పెయిన్ఫుల్గా ఉండింది the whole process and then finally I manage to place the order ఏదో టీవీ కొన్నా అనమాట so I place the order and then and then the next వాళ్ళు త్రీ డేస్ తర్వాత కస్టమర్ సర్వీస్ వాళ్ళు okay the product has been delivered అని చెప్పి కాల్ చేశారు నాకు కాల్ చేస్తే నేను అన్న మీ కస్టమర్ మీ వెబ్సైట్ ఏం బాగాలేదు it had all these issues ఇలా ఉంటే customers they will not use your product anymore you have to fix this this is not acceptable అన్న అనమాట and something something along those lines so అంటే వాళ్ళు ఆ! తర్వాత నేనన్నా, I want you know some refund ఏదో ఏదో అడిగినట్టున్నాను నేను. అడిగితే oh we have to talk to our supervisor అన్నారు. సరే కాల్ పిలవండి మీ సూపర్వైజర్‌ని అంటే పిలిస్తే ఇదే చెప్పాను. ఇలా ఉంటే మీ ప్రోడక్ట్ ఏం బాగాలేదు ఇలా ఇలా ప్రాబ్లమ్స్ అయినాయి అంటే అయితే నువ్వు ఫిక్స్ చేస్తావా అన్నారు. అయితే ఫిక్స్ చేస్తావా అంటే I mean I still a student. I'm still a student at NJIT. Uh, but let me see. Uh, I think I, ca- I can do it. Give me give- what do you want me to? Uh, I mean, give me time అన్నమాట అయితే సరే అని నెక్స్ట్ డే కాల్ వచ్చింది నాకు కాల్ వచ్చి we have opening in this place డీ వాంట్ ఇంటర్వ్యూ అన్నారు అయితే సిలిసన్ నేను ఇంకా కంప్యూటర్ గ్రాడ్యుయేట్ని కూడా కాదు I'm still doing this you you I show you want to send me for this interview అన్నా అయితే yeah yeah we're looking for internship positions in this place" అన్నారు. అయితే సరే అని వెళ్తే ఆ interview I did well. And then I did the internship అయిన తర్వాత కూడా I continued in AT, for about two years, two and half years చేసినట్టు అంతవరకు అక్కడ and then and then I join another company అక్కడ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉండి then then I change jobs again అంటే I'm not the one changing jobs as you can see ఒకటే కంపెనీలో ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇంకో కంపెనీ జాయిన్ అయ్యాను సో అలా జరిగింది ఇంజనీరింగ్ వరకు అయితే I had absolutely no idea అనమాట అంటే మన సొసైటీలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా పాలిటిక్స్ అంటే ఎలా ఉండేది? సివిక్ డ్యూటీస్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఆహ్, ఎలక్షన్స్ అంటే ఎందుకంత important? I had absolutely no idea and complete ignorant అన్నమాట. So, for the first ah, like engineering అయ్యేంత వరకు అలాగే జరిగింది. But there was something within me, um, I I think I uh అంటే ఇన్హరెంట్ గానే ఉన్నటువంటి like there were some like incidents ఇప్పుడు ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయినప్పుడు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే కార్గిల్ వార్ జరుగుతూ ఉండింది అప్పుడే మొదలైంది సో ఆ ఫస్ట్ పే చెక్ ఏదైతే వచ్చిందో నేను అది అలాగే దాన్ని కార్గిల్ వార్ కి పంపించాను అనమాట డొనేట్ చేసేసాను it was not a big amount but I did not even think twice that's that that uh, sounded to me as something everybody should do as their responsibility అని చెప్పేసి I just send the cheque straight away to Kargil war తర్వాత అలాగే um, ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఎవరైనా ఏడిపిస్తున్నా చేస్తున్నా నేను నేను అడ్డుకునేవాడిని అనమాట అరే అలా చేయకూడదు బాగుండదు అది అని so I was the one who was always sticking out for you know అట్లా అట్లా ఉండేది I think now that I look back that's those are the things that I I see that I had within me and CRY అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది చైల్డ్ రిలీఫ్ అండ్ యూ అని సో ఆ ఆర్గనైజేషన్ వి యాడ్స్ వచ్చేవి టీవీలో ఇండియాలో ఉన్నప్పుడు చూసేవాడిని వాళ్ళ CRY greeting cards were very famous so నేను గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికన్నా చేయాలంటే I used to only buy CRY cards and send it I used to occasionally donate to CRY so అలా వాళ్ళ గురించి తెలుసు ఇలా చేస్తున్నారని చెప్పేసి బట్ అంతకు మించి పెద్ద సోషల్ అవేర్నెస్ ఏమి ఉండేది కాదు సో యుఎస్కి వచ్చిన తర్వాత బికాస్ నా I had access to money అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ ఉండేది so that was like my money అప్పుడు ఇంకా అడాప్టెడ్ చైల్డ్ అంటే ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయడానికి అన్నట్టుగా ఒక organisation through adopted that child and తనకి లెటర్ అప్పుడు లెటర్లు ఉండేవి అనమాట there was no email also అంటే అప్పటికి ఇంకా ఈమెయిల్ అంతగా ఇది లేదు plus this kid also did not have access to computers and what not so hand return letters ఉండేవి so I used to write to that child ఇండియాలోనే యా యా ఇండి ఇండియాలోనే 'పుష్ప' అని I think she was in sixth grade seventh grade ఏదో ఉండేది. 'సెండ్ మనీ అండ్ సెండ్' తన బర్త్‌డే ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ కొనియడము అట్లాంటివన్నీ ఆహ్, uh, చేసేవాడిని పర్సనల్ లెవెల్‌లో. అండ్ దెన్ సరే 'క్రై' ఆర్గనైజేషన్ లో ఉందా అని uh, చూస్తే ఉండింది. And then I I approach the chapter in New Jersey. But ఎక్కడ అంటే ఇలా ఇలా చెయ్యాలి అని అనే అప్పటికి కూడా ఇంకా అనిపించలేదు I was just doing I think out of some ఏదో మంచి చేద్దాంలే కొంచెం మనకిప్పుడు ఉన్నాయి టైం ఉంది అన్నట్టే అలా జాయిన్ అయ్యానన్నమాట. అనమాట అప్పటికి ఇష్యూస్ గురించి అంత అవేర్‌నెస్ కానీ, ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే థాట్ ఇంకా అప్పటికి రాలేదు. సో, 'క్రై' జాయిన్ అయిన తర్వాత అప్పట్లో ఏమైందంటే, ఈ చాప్టర్ ఎవరైతే రన్ చేసే వాళ్ళు they had to move out to another city. వాళ్ళకి జాబ్ ఏదో మారి ఏదో అయింది. And they wanted other person to step in to lead the chapter. So, volunteer. Yeah yeah so ఆ చాప్టర్‌ని లీడ్ చేయడానికి కావాలి అంటే, "నువ్వు చేస్తావా అని అడిగితే, యా నేను చేస్తా అన్నా. అంటే అదే నేను అంటున్నా అప్పుడు అప్పుడు నేర్చుకునేది గ్రూప్ డిస్కషన్‌లో నేర్చుకున్నది. "Never let an opportunity go without trying it" అనేది ఒకటి ఫ్రేమ్ చేసుకున్నాను నా మైండ్‌లో. సో ఏ ఆపర్చునిటీ అయినా అది చిన్నదా? పెద్దదా? అనేది తర్వాత సంగతి. I have to try if there is an opportunity and then I have to give my best. So I uh, I said, yeah, I'll do it and చెప్పేసి then I did that for almost uh, four five years. We did lot of uh, good things. Uh, చాలా ఫండ్స్ రేజ్ చేసాము ప్రాజెక్ట్స్ రన్ చేసాము టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసాము uh, పండిత్ హరిప్రసాద్ చౌరాసియాతో కాన్సర్ట్ ఆర్గనైజ్ చేసాము ఇక్కడ so we did quite a few things and అప్పటికి uh, నేనే ఆర్గనైజ్ చేసేవాడిని షోస్ హోస్ట్ చేసేవాడిని సో ఆ గ్రూప్ డిస్కషన్లో ఏదైతే ఫెయిల్యూర్ ఉందో by that time I completely overcame all of that stage ముందుకెళ్ళి మైక్లో మాట్లాడేసేవాడిని ఎవరు చిన్న పెద్ద లేదు ఆడ మగ లేదు ఎవరైనా సరే వెళ్ళి మాట్లాడే ధైర్యం వచ్చేసింది అనమాట అప్పటికే అది వాలంటీరింగ్లో నేర్చుకున్నా ఇవన్నీ బికాస్ వాలంటీరింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే as when you're leading a chapter especially everybody will have their ideas everybody will have their good intentions but there is somebody who has to merge all of that together and lead the group forward so that all that goodness can be translated into action uh, so that I realized that there is a sense of direction that needs to be applied And sense of decisiveness అనేది ఉండాలి లైక్ ఒక డెసిషన్ ని మనము దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే వాలంటీర్స్ ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ మనకు ఆ టైం కూడా రాదు వాళ్ళని అడిగితే కూడా తర్వాత ఇవ్వలేరు వాళ్ళు so I have to make these decisions quick decisions so leadership qualities అవన్నీ అక్కడితో స్టార్ట్ అయినాయి అనమాట అక్కడి నుంచి అండ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సో అక్కడ ప్లానింగ్ కోఆర్డినేషన్ అవన్నీ చేశాను తర్వాత ఈవెంట్స్ అన్నాక ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుంది. 'హరిప్రసాద్ చౌరాసియా' కాన్సర్ట్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక పెద్ద వెన్యూ తీసుకున్నాము. అండ్ లైక్ ప్రొఫెషనల్‌గా అనమాట మొత్తం. అంతా చేసినప్పుడు ఇక్కడ ఆబ్వియస్‌లీ మేము ఒక వెన్యూ తీసుకుంటే వాళ్ళు అడుగుతారు ఇది మూడు గంటలకు కావాలా? నాలుగు గంటలకు కావాలా? ఐదు గంటలకు కావాలా? అని చెప్పేసి బికాజ్ అవర్లీ బిల్లింగ్ ఉంటుంది. So some three hours, four hours కు తీసుకున్నాము. అది కాస్త ఎక్స్‌టెండ్ అయింది. సమ్ ఫైవ్ అవర్స్ కు సిక్స్ అవర్స్ కు అయ్యేసరికి నేను స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి నాకు తెలియదు ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి uh, మా వేరే తో అని చెప్పేసి వాళ్ళు స్టాఫ్ వచ్చేసి గొడవ మేము ఇప్పుడు ఖాళీ చేయించేస్తాము ఇంకా ఇది మీ టైం అయిపోయింది అని చెప్పేసి so, I went to them. I sat them down, spoke to them. అంటే ఇంకా నెగోషియేషన్స్ అనమాట అక్కడ. Uh, within within five ten minutes i was able to manage the whole situation i was lucky enough that they understood the reason the cause for which we are doing and why this is important వాళ్ళకి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను అనమాట and they were also you know uh, people willing to listen uh, and luckily it worked out for us so a conflict resolution అనేది ఎలా uh, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అగైన్ ఆల్ ఆఫ్ దాట్ ఈ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ లో నేర్చుకున్నాను అంటే అప్పుడు తెలియలేదు ఇవన్నీ నేను స్కిల్స్ అక్వైర్ చేస్తున్నాను అన్న సంగతి నాకు అప్పుడు తెలియలేదు అవన్నీ గా అలా చేయాల్సి వచ్చింది because I was in that situation అంటే మీరు జీవితంలో అప్లై చేస్తూ నేర్చుకున్నారు అవన్నీ అంతే అంతే యా అన్వయించుకునే యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇంకెప్పుడో మీరు నేర్చుకోలేదు అది పాఠాల్లో కదా జీవితంలో ఈ అవును అనుభవాల అవును నుంచి అబ్సల్యూట్లీ నేర్చుకున్నారు యా అబ్సల్యూట్లీ స్కూల్లో ఎప్పుడే కానీ we never had the opportunity to put ourselves in let's say leadership roles or in in coordination roles or to take up other kinds of activities other than doing your school or uh, a, a typical essay writing or things like that so ఎప్పుడే కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో లేము ఆ ఎక్స్‌పోజర్ లేదు. So, I don't even know how to react in so, ఆ ఫస్ట్ టైం అలా జరిగింది. ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు communication aspects were exposed. And that was a very brutal and honest this thing అన్నమాట. అండ్ సో, uh, అలా క్రైలో అలా చేస్తున్నప్పుడు ఐ థింక్ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత then I started to question అసలు ఈ ఇష్యూస్ అనేవి ఎందుకు uh, ఉంటున్నాయి? పిల్లలకి When I had such a healthy childhood when I did not even think about uh, whether I will go to school tomorrow or not, or whether uh, I would have food to eat or not, or uh, whether I would be able to sleep uh, on an empty stomach or I would sleep well. ఈ క్వశ్చన్స్ అన్ని ఎప్పుడు నాకు అసలు రాలేదు. ప్లస్ నా సర్కిల్‌లో గానీ ఇంకా నేను ఉంటున్న సొసైటీలో వేరే వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయన్న సంగతి కూడా నాకు ఎప్పుడు తెలియదు సో, అలాంటిది ఈ కిడ్స్ అందరికీ ఎందుకు ఇలా జరుగుతుంది అని then I started questioning then I started digging into to more details. And అప్పట్లో then I started reading about governments, civil societies తర్వాత పాలసీ మేకింగ్ uh, uh, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని then that's what started me going down that route అనమాట అండ్ అక్కడి నుంచి ఇంకా once I realize that this is not one one solution to this problem and this not an isolated problem ఇప్పుడు child health or child malnutrition or child education అనేది it's not a problem in isolation it is problem that coexists with so many other uh, related issues within the society. So, then I started getting involved with other organizations also. Okaru women's issues me the work chestnaru, livelihood issues me the work chestnaru, women harassment issues me the work chestnaru. So, I used to just go and say, okay, I will volunteer and JPC, Valto Kalsi Panjasavani. And so అట్లా ఐ ఐ జస్ట్ యూనో అది కూడా న్యాచురల్ ప్రోగ్రెషన్లో అయిపోయింది and and like many people build their careers going from one company to the other company I built my career in the volunteering అనమాట because this is where my heart lies అందుకే నేను నా ప్రొఫెషనల్ లైఫ్లో ఒకటే కంపెనీతో ఉన్న నా వాలంటీరింగ్ లైఫ్లో I partnered with so many other organizations because that looked to me very natural that that i felt at home anamata when i was i was um, uh, working on these issues or uh, you know i took up this as my so అంటే responsibility సహజంగా అన్నప్పుడు మీలో you know one thing led to social the other without responsibility even me అనేది realizing ఉంది that i మీకు was getting so involved in దాన్ని all the ఒకసారి things తెలుసుకున్నాక ఒక్కసారి అంటూ ఈ సమస్యల్ని ఈ చుట్టుపక్కల ఉండే వీటన్నిటిని సొల్యూషన్స్ అందించడంలో కానీ సొల్యూషన్స్ కనుక్కోవడంలో కానీ ఆ ఆనందం ఉంది చూసారు అది ఎలాగా ఏంటంటే ఎంత జాయ్ఫుల్గా ఉంటుందో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా సో అలా అలా మీరు దానిలోనే ఇంకా ఆ సంతోషంలోనే ఉండిపోయారనమాట ఆ సాటిస్ఫాక్షన్లోనే ఎక్కువ ఏమంటారు జీవితంలో అది ఒక భాగం అయిపోయింది అనమాట ఇప్పుడు Mm, yeah, and it became uh, part of uh, daily life. So అది ఆ, ఇంకా మనం పొద్దున్న లేచి ఆ, ఆఫీస్కి ఎలా వెళ్తామో లేకపోతే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేయడము లంచ్ చేయడం డిన్నర్ చేయడం ఎలా అయిపోతుందో this became part of society and social responsibilities అనేవి became part of everyday life and అది ఇట్ ఇట్ ఇట్ లైక్ చాలా మంది um, అంటే తర్వాత నన్ను అడగడం స్టార్ట్ చేశారు నీకు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి so I realize that I was not making any extra effort for making time for all this because it became part of my daily life and uh, when it becomes part of your daily life it's not a question of how you make time it is a question of how you prioritize your things You will definitely make time ఇప్పుడు మీరు పొ- పొద్దున్న లేచి మీరు పూజ చేసుకోవాలని అనుకున్నారు అనుకోండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి రెడీ అవ్వాలి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేసి స్కూల్లో దింపాలి ఇవన్నీ చేసుకుంటేనే you will fine time to do your puja also పొద్దున్న చేయకపోయినా సాయంత్రాన్ని చేసుకుంటారు so it became it became like that for me అంటే ఇది uh, ఒక ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మాత్రం అర్థమైపోయింది నాకు because we are so privileged that మా నాన్న ఇలా నా కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ కి he had no problems he just made a few phone calls లక్కీగా ఆయనకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఎవరో ఉంటే ఆయన ద్వారా మాకు లోన్ uh, శాంక్షన్ అయిపోయింది అంటే మాకు ఇల్లు యాసెట్ లాగా చూపించుకుని దాని మీద లోన్ తీసుకున్నాం some two point five lakhs three lakhs ఎంతో but lot of people do not have that kind of an access so ఇప్పుడు నాలాంటి వాడే ఇంకొకరు ఉండే ఉంటారు అదే సిచ్యువేషన్ లో and that person did not make this far only because that person did not have access to the three lakh loan that I easily had so then it becomes my obligation as somebody who benefited from the society ఇప్పుడు బ్యాంక్స్ స్కూల్స్ ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద సొసైటీ కదా society gave it to us So it is only our responsibility to do the same thing to those who do not have the same opportunities and who are not fortunate enough to get access and that's all uh, i'm trying to do i'm trying to make sure they have those opportunities they get access to those resources వాళ్ళకి ఏదో డబ్బులు అయ్యో పాపమని ఆ, ఆ, ఇవ్వడం కానీ లేకపోతే నేను ఇంత టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి అయ్యో పాపం అని కాదు ఇదంతా this is basically saying a level playing field ఉండాలి అందరికీ and and that is very important అనమాట సో అండ్ నాకేమనిపించింది అంటే ఆ రియలైజేషన్ నాకు వచ్చినప్పుడు it it is again my job to make sure other people also understand this they have the same level of sensitivity and the same level of obligation to the society so అందుకే దెన్ ఐ స్టార్టెడ్ బ్లాగింగ్ అప్పటి వరకు నేను జీవితంలో ఒక ఎస్ఏ రాసినట్టు కూడా నాకు గుర్తులేదు అలాంటిది I started blogging I think some time in two thousand six two thousand సెవెన్లో అనుకుంటా and that was also very interesting నేను బ్లాగ్ చేసి నా ఫస్ట్ సెకండ్ బ్లాగ్ అనుకుంటా చేసిన వెంటనే somebody actually left me a message saying hey I want to help for this cause అని Ah, that was very surprising uh, to me that actually somebody read that blog అంటే అది నేను నా కోసం రాసుకున్న బ్లాగ్ అది అప్పట్లో ఫేస్బుక్లో ఇవి కూడా లేవు కదా సో అది నా కోసం రాసుకున్న బ్లాగ్ ఇంక ఎవరో చదివి నాకు ఈమెయిల్ చేసి వాళ్ళ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అనమాట ఈమెయిల్లో so we spoke and then we connected and then uh, you know somebody was able to contribute to that cause so that gave me uh, the motivation i needed uh, even if one person reads the blog that is uh, a job uh, job well done ananipichindi that also uh, something that i added on to my um, uh, the repertoire as a volunteer so leadership coordination communication tarvata i added on the writing skills so blogs uh, అదే అలా అలా బ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ అప్పటి నుంచి దాదాపు ఒక ఇయర్స్ లో I may have return about eight hundred eight hundred blogs అనుకుంటా. So almost like weekly once రాస్తాను. Uh, అంటే రాయాలని రాయను. రాస్తాను అనమాట ఇది అదే పనిగా అయ్యో వన్ వీక్ అయిపోయింది వన్ మంత్ అయిపోయింది నేను ఏం రాయలేదు ఏదో ఒకటి రాయాలి అని కాకుండా నాకు అనిపిస్తే అది ఇంకా థాట్ ఒక్కసారి మైండ్లో వస్తే అది రాసినంత వరకు నిద్ర పట్టదు సో అలా కూడా ఉంటుంది చాలా సార్లు సో నేను నా కమ్యూట్లో రాస్తుంటాను ట్రైన్లో వెళ్ళేటప్పుడు బ్లాగ్ రాయడము అలాంటివి చేస్తా సో ఆ బ్లాగ్ మీద వర్క్ చేస్తే అది ఒక త్రీ ఫోర్ డేస్లో ఫినిష్ అవుతుంది అది అది రాసేది త్రీ హండ్రెడ్ వర్డ్సే ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి టూ థౌజండ్ వర్డ్స్ కూడా ఉండొచ్చు బట్ అది అవన్నీ చేయడానికి అది పెట్టేంత వరకు అది ఫినిష్ అయిపోయేంత వరకు మళ్ళీ మనసు కుదురుగా ఉండదు తర్వాత then kids happen when kids happen with my daughter is how I started in to story telling so ఏమైందంటే, మా అమ్మాయి I think she was 2 years old or 2 ½ 3 years old అలా ఉండేది. అండ్ వెరీ ఎర్లీ ఆన్ ఆహ్, నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత because I don't have much interaction ah, with my kids throughout the day. I స్ I figured that maybe ah, bed టైమ్‌లో I will spend time ah, with them. Ah, డిన్నర్‌కి తర్వాత బెడ్ టైమ్‌కి అని జెప్పేసి సో మా డాటర్‌ని పడుకోబెట్టేటప్పుడు బికాస్ తను పడుకోబెట్టాలంటే రూమ్‌లో లైట్లు ఉండకూడదు. ఆహ్, సో, రూమ్‌లో లైట్లు ఉండకుండా తనకి నేను స్టోరీ చెప్పాలంటే obviously I cannot read from anywhere. And I did not want to use my phone also because అది కూడా లైట్ లైట్ వస్తుంది. మళ్ళీ పడుకోలేరు. సో, అలా అని చెప్పేసి then I started making up my own stories. So మా డాటర్‌తో ఎలా ఉండేదంటే she would pick a topic. Topic కానీ అంటే she was just three years old. I would ask "okay ఇవాళ ఏం స్టోరీ కావాలి" అంటే తను "ఓకే బటర్‌ఫ్లై మీద స్టోరీ చెప్పంటది so I hmm. To make up a story on the butterfly అప్పటికప్పుడే అలా మాట్లాడుకుంటేనే అది వస్తా ఉంటాయన్నమాట స్టోరీలు. అండ్ నాకే తెలీదు అంటే ఇలా స్టోరీస్ నేను చిన్నప్పుడు నాకు ఎవరు స్టోరీస్ చెప్పలేదు so I had no idea that I can even weave stories like this అనేది then sometimes my daughter would say okay ఈ యాంట్ యాంట్ మీద స్టోరీ చెప్పు అనేది లేకపోతే ఆ వాల్ వాల్ క్లాక్ గురించి స్టోరీ చెప్పు అనేది so it the stories were so many uh, you know that I, I ended up telling her కొన్ని కొన్ని stories I use to blog. Because I I sensed there was something more than just a bedtime story అని చెప్పేసి. సో ఒకసారి I think she was 5 years old or maybe 6 years old అప్పట్లో నేను ఇది భోపాల్ గ్యాస్ విక్టిమ్స్ గురించి క్యాంపెయిన్ చేసేవాడిని. అంటే అది ఇప్పుడు కూడా అన్ఫార్చునేట్‌లీ నడుస్తా ఉంది కాబట్టి ఐ కీప్ డూయింగ్ థింగ్స్. తనకి నేను ఆ స్టోరీ ఒకటి చెప్పాను. నాకు బాగా గుర్తుండిపోయింది. అది ఎలా చెప్పానంటే, every Tuesday I use to fast and then fast break చేసిన తర్వాత I use to write something about the Bhopal gas victims and I did that every Tuesday for a whole year. So then she asked me ఇలా చేస్తున్నావు ఏంటి అంటే then I had to tell her in a way that she can relate to it. She can understand it without Um, you know scaring her or without overwhelming her with the gravity of the situation so అప్పుడు ఆ స్టోరీ రాసిన తర్వాత తనకి స్టోరీ చెప్పిన తర్వాత then I wrote it in my blog అసలు మీరు సామాజిక మానవీయ కోణంలోని కథలను చిన్న వయసు పిల్లలకు ఎలా అర్థమయ్యేలా చెప్పేవారు సో అలా నేను సోషల్ ఇష్యూస్‌ని తనకు అర్థమయ్యే స్టైల్‌లో తనకి రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని, ఆ ఇష్యూస్‌ని చెప్పడం స్టార్ట్ చేశాను and she kind of liked it also. It became very interactive అనమాట. ఈ kids stories they became interactive. ఇప్పుడు నిన్ నిన్న రాత్రి మా అబ్బాయికి ఏదో స్టోరీ చెప్తుంటే వాడు ఈ ఈ అమ్మాయి ఎందుకు లేదు ఈ స్టోరీలో అబ్బాయి ఎందుకున్నాడు అంటే సరే అమ్మాయిని కూడా యాడ్ చేసుకుందాం స్టోరీ అని చెప్పి అమ్మాయి, అబ్బాయిని పెట్టేసుకుని అలా మార్చుకొని అనమాట సో సో వాడు మా అబ్బాయి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు ఓ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే ఓకే సో ఆ స్టోరీ అలా డెవలప్ అవుతుంటుంది పిల్లలతో కలిస్తే వాళ్ళ కాల్పనిక జగత్తులోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొత్త కథలో పుట్టిచ్చేస్తారు exactly so then I figure that so అలా నేను ఏం చేస్తానంటే much later on my daughter was I think by that time eight nine years అయిపోయింది అండ్ మై సన్ ఆల్సో వాడు టూ త్రీ ఇయర్స్ అనుకుంటా దెన్ అట్ దాట్ టైం అప్పుడు ఐడియా వచ్చింది ఓకే బుక్ దీన్ని బుక్ లాగా పబ్లిష్ చేస్తే మిగతా పేరెంట్స్ కి కూడా ఈ ఐడియాస్ ఇవ్వచ్చు కదా వాళ్ళకు కూడా స్టోరీ టెల్లింగ్ అనేది I think everybody has it in them because ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారు అనుకోండి వెంటనే వాళ్ళు చైల్డ్‌హుడ్ గురించి అరే! చిన్నప్పుడు మనం అలా చేసేవాళ్ళము, ఇలా చేసేవాళ్ళము. ఆ టాపిక్స్ ఎప్పుడు ఏదో ఒక విధంగా వచ్చేస్తాయి. ఒక ఒక రెండు మూడు గంటలు కూర్చొని మనకి ఆ టైం ఉందనుకోండి, మన కాన్వర్జేషన్లో ఖచ్చితంగా ఆ టాపిక్స్ వస్తాయి. చిన్నప్పుడు ఇలా అయింది, అలా అయింది అని చెప్పేసి. ఇంకా అవే స్టోరీస్ అవే ఆ ఏ మనం పిల్లలతో షేర్ చేసుకుంటే that itself is is a story they are more excited to know how you are when you are a kid so ఆ థాట్ని ఇవ్వాలి అని చెప్పేసి then I thought of okay ఈ బ్లాగ్లో ఉన్న కిడ్స్ స్టోరీస్ అన్ని తీసి బుక్ లాగా పబ్లిష్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు అది రెట్రాక్టివ్గా వచ్చిన డెసిషన్ అనమాట అది okay okay um, you me and story yeah you me and story so అక్కడ యు అంటే మన పిల్లలు అని మీ అంటే పేరెంట్స్ అని అండ్ uh, స్టోరీ అంటే స్టోరీ అని సో దాంట్లో ట్విస్ట్ ఏంటంటే సోషల్ ఇష్యూస్ ని relating that to your kids in a way that they can understand and they can appreciate in a very nice and friendly way. And so uh, each story was a different style of storytelling అనమాట సో అలా ఒక ట్వెల్వ్ థర్టీన్ స్టోరీస్ ఏవో కలెక్ట్ uh, చేసి and my daughter use to మామూలుగా uh, తను ఇంట్లో ఉన్నప్పుడు ఏవో డ్రా చేస్తూ ఉంటుంది ఆ పేపర్లో ఈ పేపర్లో అవి నేను జస్ట్ ఫోన్లో ఫొటోస్ తీసుకొని పెట్టుకునేవాడిని సో దెన్ ఓకే ఈ ఫోటో అయితే ఈ స్టోరీకి బాగుంటుందని అలా మ్యాచ్ చేసేసి పెట్టేసుకున్న పిక్చర్స్ uh, అనమాట అవి వాళ్ళు Yeah. యాహ్! <laughs> సో, అలా ఆ బుక్ రాశాను అండ్ అండ్ దెన్ ఫార్మర్స్ మీద ఇంకొక బుక్ రాశాను అంటే ఈ 2 రాసాను. ఫార్మర్స్‌ది వచ్చేసి 'farming crisis told one story at a time' అని రాసాననమాట. సో అది ఎలా అయిందంటే సో నా నా అదే నా వాలంటీరింగ్ జర్నీలో when I started understanding the depth of the issues it all came down to agriculture being the crux of uh, these uh, issues. It was at the core of all these issues, Anvata. So uh, that's when I started developing interest in learning about farming and farmers' issues, Advocacy issues, policy లెవెల్లో ఇష్యూస్ అవన్నీ రీసెర్చ్ చేసి, తర్వాత ఫార్మర్స్ తో ఇంటరాక్షన్ అవ్వడము, అవన్నీ చేసిన తర్వాత one thing I understood was farmers అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఏం చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది అనేది అక్కడ వచ్చి ఆగిపోతారు. So that's when I I the నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాం ఐ ఫర్ ఫార్మర్స్ అని. But more importantly I felt ఈ ఇష్యూస్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలగాలి అన్న దీంట్లో then I started writing small stories అనమాట షార్ట్ స్టోరీస్ సో ఎవ్రీ స్టోరీలో ఒక ఒక ఇష్యూని బయటికి తీసుకొస్తా సో ఆ స్టోరీస్ అన్ని ఐ థింక్ ఒక ఫార్టీ ఆర్డ్ స్టోరీస్ ఏవో రాసినట్టున్నాను దాన్ని ఆ బుక్ లో పబ్లిష్ చేశాను టూ టూ షార్ట్ ఫిల్మ్స్ కూడా uh, తీసాము ఒక three three three and half to four minute short films లాగా. కూడా 'మిట్టిలో' 'మిట్టిలో' నేను ఫండ్ రేజింగ్ చేశాను ఆ మూవీ చేయడానికి. So, I was one of the several producers of the of the movie. but uh, um, the idea is to tell all these issues ఇప్పుడు ఏమే నాకు ఏమనిపించిందంటే నేను సెట్ బ్లాగ్స్ లో ఈ ఇష్యూస్ గురించి రాసేవాడిని డేటా కలెక్ట్ చేసి గవర్నమెంట్ వెబ్సైట్స్ ని క్వెరీ uh, చేసి లేదా ఒకసారి మినిస్టర్లతో మాట్లాడి అవన్నీ చేసి I use to do all this but అనిపించేది ఇది మనం the way we are trying to explain this issues also needs a different kind of medium because not everybody will read like a thousand word uh, article but they will see at least a two to three minute video think they can at least uh, see that and try and understand why the farming is in such a huge uh, crisis today so the original idea was forty stories రాసినప్పుడు I thought of this as a YouTube mini series లాగా పెడితే ఫార్టీ ఎపిసోడ్స్ లాగా ఫార్టీ షార్ట్ స్టోరీస్ లాగా అన్నట్టు అనుకున్నా అనమాట సో నేను సరే ఫస్ట్ ఒక వన్ టూ మూవీస్ నేను చేసి నా డబ్బులతో చేసేసి పెట్టి అవి షోకేస్ చేసి ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ uh, ఉంటారు కదా ఇలా ఫిల్మ్ లైన్ లో అట్లా వాళ్ళకి ఏమైనా నచ్చి వాళ్ళు అలా చేస్తే బాగుంటుంది నేను then I give my stories అని. సో, అప్పుడు చాలా ట్రై చేశాను. అంటే నాకు పెద్ద కాంటాక్ట్స్ లేవు కానీ whatever I could I tried but nothing worked out so, I just ended up making those two short films అన్నమాట. ఒకటేమో 'మిస్సింగ్' అని. ఇంకొకటి 'ఫోటో ఫ్రేమ్.' యా రెండు షార్ట్ ఫిల్మ్స్ uh, చేశాను. ఇంకా థర్డ్‌ది కూడా చేద్దామని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో మూవీకి అతను బిజీ అయిపోయాడు. తర్వాత మాకు కుదరలేదనమాట. But otherwise that would have been the third movie. And ఇంకా several books they are in draft అంటే సగంలో ఉండిపోయాయి అనమాట ఒక నాలుగైదు బుక్స్ స్టార్ట్ చేసి సగంలో ఉండిపోయాయి అనమాట అవన్నీ. యాక్చువల్లీ నేను ఒక యాంబిషియస్ ప్లాన్‌లో ఎవ్రీ ఇయర్ ఒక బుక్ అని అనుకున్నాను. బట్ ఫస్ట్ టూ ఇయర్స్ అలా చేశాను. తర్వాత ఆగిపోయింది అది ఇంకా మళ్ళీ పికప్ చేసుకోలేకపోయాను అది బట్ టైటిల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. దానికి ఇంట్రడక్షన్ రాసాను. కొన్ని బుక్స్ అయితే ఒక, ఒక త్రీ ఫోర్ చాప్టర్స్ కూడా అనమాట but I have to find time to do that అంటే ఒక బుక్ అట్‌లీస్ట్ పబ్లిష్ చేయాలని ఉంది. ఇది ఒకటి 'how do you call me' అని. అది ఏంటంటే నేను ఈ మినిస్టర్స్‌తో మాట్లాడుతూ ఉంటాను కదా so, I want to encourage people to you know know hold their ministers in their constituencies accountable. ఆ కల్చర్‌ని ఎలా తీసుకురావాలి అనేది అంటే నేను నేను కాల్ చేయడం అనేది for the obvious reasons. Because నేను ఇక్కడున్నాను, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. బట్ ఇండియాలోనే ఉంటే ఒక ప్రెషర్ గ్రూప్ లాగా క్రియేట్ చేసి how can a civil society engage with their ministers at the local level and um, make sure they come to your constituency and have these town hall style meetings uh, like local issues mida janalto matladi aa culture ni ela teeskravali ane thought process to, tho రాస్తున్నాను అనమాట బుక్ స్టార్ట్ చేశాను ఆ బుక్ అండ్ టైటిల్ వచ్చేసి ఒక మినిస్టర్ అన్నాడు అనమాట How how do you call me అని చెప్పేసి సో త్వరలో మేము ఆ పుస్తకాలు కూడా చూస్తాం అందుకు అతను చెప్పిందే టైటిల్ లాగా పెట్టుకున్నా <laughs> ఓకే బాగుంది అనుభవాలన్నింటినీ కూడా మీరు పుస్తకాలుగా మలుస్తూ ఉన్నారు అండ్ దెన్ నేర్చుకున్న దాన్ని మళ్ళీ సమాజాన్ని తిరిగి ఇస్తా ఉన్నారు పుస్తకాల రూపంలో yeah yeah Yeah, I mean uh, that that's definitely one thing. This volunteering, Anedi, it taught me so many different things that no education or no professional career can teach. ఆ, అంటే ఇవాళ నాకు ఆ, ఒక మినిస్టర్తో మాట్లాడడానికే మామూలుగా ఇప్పుడు మీరు ఎవరితోనైనా వెళ్ళి ఓ, ఇలా ఎంపీతో మాట్లాడదామంటే ఎంపీతో ఏం మాట్లాడతాము భయం ఒక భయం లా ఒక భయం లాగా వస్తుంది అనమాట ఫస్ట్ ఎంపీతో మనం మాట్లాడేది ఏంటి అని చెప్పేసి అలాంటిది నేను కాల్ చేసేసి మాట్లాడేస్తాను నిన్న యాక్చువల్లీ ఒక మినిస్టర్తో నేను దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడాను కోవిడ్ నైన్టీన్ గురించి ఆయన దాని సజెషన్స్ అడుగుతున్నారు అనమాట అంటే మీరు ఒక ఎవరితోనైనా అంతసేపు మాట్లాడారనుకోండి. Then it doesn't become like ఒక మినిస్టర్ ఒక ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారని కాదు. ఇద్దరు వ్యక్తులు ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎలా దాన్ని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి? అలా ఆ స్టేజ్కి వచ్చేసింది కాన్వర్జేషన్ మీరు అన్నట్టు కోవిడ్ గురించి తీసుకొచ్చారు కాబట్టి, కోవిడ్ పైన అసలు మీరేం చేస్తున్నారు? మనకి ఇండియాలో మిగతా ఆర్గనైజేషన్స్‌తో కలిసి ఒక్కసారి చెప్తారా? యా తప్పకుండా అండి. సో, ఇక్కడ యూఎస్‌లో అయితే మా లోకల్ టౌన్‌షిప్ లెవెల్‌లో మేము కొన్ని యాక్టివిటీస్ టౌన్‌షిప్ ద్వారా చేస్తున్నాము. అంటే టౌన్‌షిప్ మేయర్ ఆయన ఇక్కడ ఎల్డర్లీ పీపుల్ కి ఫుడ్ డెలివరీ చేయాలి. Because they cannot go out and ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్‌తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో, ఏం చేశారంటే ఒక లిస్ట్ ఆఫ్ ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీ uh, డే కొంతమంది కి ఒక టాస్క్ అసైన్ చేస్తారనమాట. ఈ ప్లేస్ నుంచి మీరు పికప్ చేసుకుని ఈ కి మీరు డెలివరీ చేసేయాలని చెప్పేసి so, that's like a one hour job. మన ఛాన్స్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఫుడ్ పికప్ చేసుకొని వాళ్ళకి డ్రాప్ చేయాలి. ఎక్కడ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎక్కడా ఉండదు. సో, ఒక చోట ఫుడ్ మొత్తం ప్రిపేర్ ఉంటది. ఇంకో చోట మనం వెళ్ళి డోర్ బయట పెట్టేసి uh, వచ్చేసేయాలి. తర్వాత అలాగే బ్లడ్ డొనేషన్స్ కి సైన్ అప్ చేశాను. ఎందుకంటే సివియర్ బ్లడ్ షార్టేజ్ ఉంది. అలాగే ఇక్కడ ఫార్మర్ గ్రూప్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఎలా కొనుక్కోవాలి, వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ గురించి అందరికీ వేరే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయడానికి సో ఈ ఇలాంటి యాక్టివిటీస్ మా టౌన్షిప్ లో అట్లీస్ట్ మాస్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఏం అంత అవసరం లేదు క్లాత్ వి అని చెప్పారు but we just said that if ever you need then let us know అని చెప్పేసి సో క్లోజ్ గా టౌన్షిప్ లో జరిగే యాక్టివిటీస్ అన్ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము and any time they want any volunteering help we are ready to jump in అనమాట అండ్ um, ఇండియాలో వచ్చేసరికి ఎస్పెషలీ సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు ట్విట్టర్లో ఉన్నారనుకోండి ట్విట్టర్లో ఈ మైగ్రెంట్ ఇష్యూస్ని ఎస్పెషలీ మైగ్రెంట్ ఇష్యూస్ని ఫాలో అవుతుంటాను అది ఎలా అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ మైగ్రెంట్ ఇష్యూస్ ఇంతమంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి రేషన్ లేదనో లేకపోతే షెల్టర్ లేదనో ఇలా కేసెస్ వచ్చినప్పుడు దానికి ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయాలి అనేది ఆ పర్టికులర్ స్టేట్‌లో, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్‌లో లో అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా నేను గా మెయింటైన్ చేసుకుంటా నా బ్లాగ్‌లోనే ఆ లింక్స్ అన్నీ పెట్టేసుకున్నా అనమాట. సో, వెంటనే ఇప్పుడు, ఇప్పుడు జార్ఖండ్ వర్కర్స్ గురించి వస్తే ఓకే. జార్ఖండ్ వర్కర్స్ అంటే ఎవరిని ఎస్కలేట్ చేయాలనేది నా బ్లాగ్‌లో ఉంది. అది తీసుకెళ్ళి నేను ట్విట్టర్‌లో ట్వీట్ చేసి ఇంకో దాన్ని ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తాను అలా రెండు మూడు కేసులు కూడా సాల్వ్ కూడా అయినాయి. అలాగే ఆంధ్ర, తెలంగాణలో మా ఫ్రెండ్స్ ఎవరితోనైతే నేను వేరే లో వాలంటీరింగ్ చేస్తున్నానో, వాళ్ళు హెల్ప్ లైన్స్ రన్ చేస్తున్నారు. సో, ఆ హెల్ప్ లైన్స్ కి వచ్చే కాల్స్‌ని ని వాళ్ళు అసైన్ చేస్తారనమాట. అంటే there are set of volunteers who assign these cases out so, అలా నేను కూడా కొన్ని కేసెస్ తీసుకొని ఇక్కడి నుంచి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి కావచ్చు, లేకపోతే అక్కడికి స్పెషల్ ఆఫీసర్స్ డెసిగ్నేట్ చేశారు ఆంధ్రాలో. సో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడడము లేకపోతే అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడడము సో అలా హెల్ప్ లైన్ అనేవి లాస్ట్ టెన్ డేస్ నుంచి జరుగుతూ ఉన్నాయి సో ఎవ్రీడే um, నా వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట so that goes on till like a good three four hours or sometimes more than that తర్వాత వాళ్ళకి ఎండ్ ఆఫ్ డే రిపోర్ట్స్ తయారు చేస్తాను అంటే వచ్చిన డేటా అంతా హెల్ప్ లైన్ డేటా అంతా తీసుకొని ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చాయి, ఎలాంటి కాల్స్ ఎక్కువ వచ్చాయి ఎక్కడ ఎస్కలేషన్ అవసరం ఉంది. సో, ఇలాంటివన్నీ మళ్ళీ ఎండ్ ఆఫ్ డే అంతా అయిపోయిన తర్వాత నా టైంలో నేను కూర్చొని అవి తయారు చేస్తున్నాను అనమాట అలాగే ఫండ్స్ కూడా రేజ్ చేస్తున్నాను. దాదాపు ఒక ఇప్పటికి ఆరు లక్షల వరకు రేజ్ చేశాము ఆన్‌లైన్. సో, ఆ డబ్బులు వాళ్ళకి అందుబాటులో పెడితే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని వెంటనే వాడేసుకుంటారు అని చెప్పేసి ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇట్లా లాక్డౌనే ఇంకొక వన్ మంత్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు అండ్ దెన్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా the situation will not improve unfortunately so funds అనేవి um, ఉంటే మంచిది అని చెప్పేసి అలా ఫండ్ uh, రైజింగ్ కూడా స్టార్ట్ చేశాను తర్వాత ఫార్మర్స్ది పెద్ద సిచ్యువేషన్ రాబోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బట్ ఇంకొక టూ మంత్స్ తర్వాత అది చాలా బ్లో అప్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి unless governments do something very drastic I for farmers తరఫున భవిష్యత్తులో రైతులపై పడనున్న భారాన్ని దృష్టిలో పెట్టుకుని మీరేమైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా సో వాళ్ళకి ఒక అంటే మా లెవెల్‌లో మేము ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ది ఒక ఫండ్ ఏదన్నా క్రియేట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్‌లో ఉన్నాము. మా ఐఫర్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ తరఫున రేస్ చేసి పెట్టుకుంటే అందరికీ కాకపోయినా కొంతమందికైనా కొన్ని లొకేషన్స్‌లో హెల్ప్ చేయగలుగుతాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అది ఒక ప్లానింగ్‌లో ఉంది. సో అలాగే ఇలా సో ఇలా వే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ అంతా రెడీగా అందుబాటులో పెట్టుకోవడానికి ఆ తర్వాత డిఫరెంట్ డేటాబేసెస్ తర్వాత ఈ టైంలో ఏమవుతుందంటే గవర్నమెంట్స్ అన్ని అడ్వైజరీస్ ఇష్యూ చేస్తున్నాయి. మైగ్రెంట్ ని ఎలా హెల్ప్ చేయాలని, లేకపోతే రేషన్స్ ని ఎలా సప్లై చేయాలని, లేకపోతే ఒక స్టేట్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని నేను గ్యాదర్ చేసుకొని గూగుల్ డ్రైవ్ లో పెట్టుకొని అవి షేర్ చేయడము. అన్ని యాక్సెస్ యాక్సెస్ ఉంటే మనకి వెంటనే ఎప్పుడు అవసరం ఉన్నా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు సో ఇలాంటి సపోర్ట్ అంతా చేస్తున్నాము సో ఇదే క్రమంగా ఎంతమంది ఎమ్మెల్యేస్ ఎంపీస్ యాక్టివ్గా దీంట్లో ఉన్నారు అన్న ఇది ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట సో దాట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఉంటే రేపొద్దున ఇప్పుడు లో ఒక సిచ్యువేషన్ ఉంటే వెంటనే అక్కడ అక్కడున్న ఎమ్మెల్యేకి పాస్ ఆన్ చేస్తే ఆ ఎమ్మెల్యే అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి క్లియర్ చేయడము అట్లాంటివన్నీ చేయొచ్చు అని చెప్పేసి. So there is is lot of need దీనికైతే ఇదేం లేదు లాడ్ ఆఫ్ వాలంటీరింగ్ హోప్‌ఫుల్లీ ఈ సిచ్యువేషన్ నుంచి మనందరం బయటపడతామని అంత ఏమంటారు ఓన్లీ ప్రేయర్సే మనం చేయగలమేమో ప్రస్తుతానికి. మానవ ప్రయత్నం ప్లస్ గాడ్స్ గ్రేస్ నేచర్ కూడా ఇంకా కొంచెం శాంతించాలి అని చెప్పి కూడా యా అబ్సల్యూట్లీ అండి అంటే వాట్ ఎవర్ క్యాన్ సి నేను మొన్న బ్లాగ్లో కూడా రాసాను ఇది ఐ థింక్ మనకి three kinds of things are very important ఒకటి మన వెల్ బీయింగ్ మన హెల్త్ బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలా అయిపోయిందంటే, మనము అన్హెల్దీగా ఉంటే that will put more burden on the doctors. So, we have to make sure ఈ లో కూడా we have to be absolutely do our best and be absolutely positive and have a no a better outlook of all the things that we have and make sure we are healthy and sound. That is very important. అంటే మనము అంటే మన ఫ్యామిలీ, మన ఇమీడియట్ నేబర్స్ వీళ్ళందరూ. రెండో విషయము ఈ ఇప్పుడు ఎవరైతే ఉండిపోయారో సొసైటీలో who cannot afford the lockdown situation అంటే those of who are living hand to mouth వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో, వాళ్ళకి మనము ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాము అనేది we have to work it out either we can join other groups or we can create our own groups within our neighbourhood. And then we need to start reaching out to them అంటే రీచింగ్ అవుట్ టు దెమ్ అంటే మనము రోడ్డు పైన వెళ్ళి చేయడం కాకుండా అక్కడ లోకల్ ఆఫీసర్స్ కానీ అఫీషియల్స్ ని కానీ ఎంగేజ్ చేయడము and wherever we think we we have the necessary resources to go out and distribute because బయటికి వెళ్తే మళ్ళీ అది పోలీస్కి పోలీస్ గొడవ కూడా అవ్వచ్చు So you, we have to be very cautious about that. So you have to work with the local administration, take their permission, and then form that kind of a group and engage locally. So we have to take care of those who cannot afford the lockdown. That is the second thing. And then the third thing అంటే ఇది ఎస్పెషలీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే సోషల్ మీడియా అనేది ఇట్స్ డబుల్ హెచ్ సోడ్ మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కానీ చెడు జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ విపరీతంగా ఉంటున్నాయి సోషల్ మీడియాలో మంచి జరిగితే అది పది మందికి తెలుస్తుంది కానీ చెడు జరిగితే అది లక్ష మందికి తెలిసిపోతుంది So that is very important, especially for those of us who are active on social media. ఈ ఫేక్ న్యూస్ వీటిని ఎలా అరికట్టాలి ఎలా ఎడ్యుకేట్ చేయాలి తర్వాత దాంట్లో ఎంగేజ్ అవుతున్న వాళ్ళని మనము ఎలా దాని నుంచి బయటికి తీసుకురావాలి అండ్ వాట్సాప్ uh, నుంచి దూరంగా ఉండమని అందరికీ చెప్తున్నాను నేను <laughs> uh, దాంట్లో వస్తున్నంత ఫేక్ న్యూస్ uh, ఇంక వేరే మీడియంస్లో రావట్లేదు బికాజ్ అట్లా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఏమవుతుందంటే ఎవరిని అలా ఫేక్ న్యూస్ చేస్తే మనం రిపోర్ట్ చేసే ఛాన్స్ అన్న ఉంటుంది మనకి వెంటనే వాట్సాప్లో ఏమవుతుందంటే there is a procedure Indian government has published some guidelines as to how you can report fake news and those are spreading the propaganda but అవి అవి several layers it it doesn't happen with click of button somebody has to take time అనమాట ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు అప్పుడు సబ్మిట్ చేయాలి so WhatsApp is little difficult కాకపోతే సో వాట్సాప్లో సోషల్ మీడియాలో ఇలాంటివి ఎలా మనం ఆపగలుగుతాం అరికెట్టగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు మనము కన్సిస్టెంట్గా ఇంకొక వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా చేయాల్సిందే there is no other way అలా చేస్తే then I think with all the efforts the governments and the medical personnel and you know all the frontline uh, warriors are putting in uh, మనం చేసేవి దానికి కాంప్లిమెంటరీ అన్నమాట సో అది మాత్రం ఇంకో వన్ ఇయర్ పాటు అట్లీస్ట్ జరగాల్సిందే ఒకటి ఏంటి అంటే మీరు చెప్పింది చాలా నచ్చింది మనం నేర్చుకునేది వాలంటీరింగ్తో కేవలం యూనివర్సిటీస్ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తోనే కాకుండా వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు so life skills soft skills improve చేసుకోవచ్చు అని చెప్పారు చూడండి అది చాలా నచ్చింది ఎందుకంటే పిల్లలకి యూత్కి అది చాలా అవసరం ఇప్పుడు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఇవన్నీ వాళ్ళల్లో వచ్చినట్టయితే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు సో మన సమాజం కూడా రెస్పాన్సిబుల్ సమాజం అవుతుంది సో దాంతో పాటుగా వీళ్ళు కూడా లైఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ మీరు అన్నట్టు negotiation conflict management time management వీటితో పాటుగా మాట్లాడగలిగే భావ వ్యక్తీకరణ ఇవన్నీ కనుక మన పిల్లల్లో యూత్లో వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో మీరు ఒక సొల్యూషన్ చూపించారు వాళ్ళకి నిజానికి ఆ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఉంటే పిల్లలు చేసినట్టయితే వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ స్కిల్స్ కూడా అని ఎందుకంటే అక్కడ ఏమి ఎవరు జడ్జి చేయరు కదా మనల్ని అంత తొందరగా సో అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పని చేయడానికి వస్తాము సో అక్కడ నేర్చుకునే ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలా చేయండి ఇలా చేయండి అని గైడెన్స్ ఇవ్వడంతో అన్ని రకాలుగా వాళ్ళు నేర్చుకుంటారని అనుకుంటున్నాను మీ లైఫ్ uh, ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను యా అబ్సల్యూట్లీ అండి that's that's very crucial in fact um, uh, మనము ఇప్పుడున్న సమాజంలో ఎలా అయిపోతుందంటే మన ఫోకస్ అంతా మన పిల్లలు పెద్దగా అయ్యి ఏమవుతారు వాళ్ళు మంచి డాక్టర్లు అవుతారా ఇంజనీర్లు అవుతారా లాయర్లు అవుతారా ఇవే ఆలోచిస్తున్నాం కానీ ఎప్పుడైతే మనం ఆ ఫోకస్ని తీసి వీళ్ళు మంచి సిటిజన్స్ ఎప్పుడు అవ ఎప్పుడు అవ్వగలుగుతారు ఎలా వాళ్ళని మంచి సిటిజన్స్గా మనము వాళ్ళని మార్చగలుగుతామో I think that will be the day when we should be really proud of ourselves ఇప్పుడు మన కోవిడ్ నైన్టీన్తో మనం రియలైజ్ అవుతున్న సిచ్యువేషన్ కూడా in fact this is not the way to realise that but unfortunately that is what is happening నాకు బాగా గుర్తుంది ఈ ఈ కాన్వర్జేషన్స్ నేను నేను ఇండియాకి వచ్చినప్పుడల్లా I I make it a point to go visit government hospitals అక్కడికి వెళ్ళి నేను అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాను అనమాట అండ్ వెళ్ళి అన్ని డిఫరెంట్ వార్డ్స్లో చూడడము ఎక్కడ ఎలా ఉంది అది ఇది అని చెప్పేసి చూస్తూ ఉంటాను and you know ever I see there I try to again write and either call the local MLAs or the district collectors అని వాళ్ళకి అలా చేయడం ఏదో ఒకటి అలాంటివి చేస్తూ ఉంటాను సో um, మా మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు నేను చెప్పేవాడిని ఎవరో ఎక్కడున్నారు అంటే ఇక్కడున్న హాస్పిటల్లో ఉన్నాను వస్తాను సాయంత్రం కలుస్తాను అంటే వాళ్ళనే వాళ్ళు ఎవరో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను అక్కడ హాస్పిటల్లో అయ్యిందని ఇప్పుడు ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో మనం హాస్పిటల్స్ లేక అల్లాడిపోతున్నాం ఇప్పుడు రైట్? ఎన్ని రిపోర్ట్స్ అండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో అంటే నాకు ఈ విషయాల పైన అంత ఇది లేని వాడికి నాకే ఎన్ని విషయాలు మన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ గురించి తెలిసాయి. Just by looking at where the government budgets are spend how hospital management is executed. మొన్న ఎవరో పెద్దాయన ఆయన అన్నారు ఇక్కడ I think he was John Hopkins practitioner ఎవరో something I forgot. and he said a very good thing. Hospitals are run by the business people who know how to manage the money, but they do not know how to manage the hospitals, they do not know how to manage the people, and most critical, they do not know how to manage the health. Right? and those who know are the nurses and the doctors and they should be the ones who should be responsible for running the hospitals also so hospital should not be a money making entity unfortunately ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అలా అయిపోయింది and hospitals and educations the two basic necessities which should be a right for every citizen unfortunately has become a matter of privilege and uh, and so unless we realize what uh, uh, important uh, role of a citizen is these things cannot be corrected So I'm I'm really hoping that you know COVID-19 will be a harsh uh, way to understand the role and responsibility of citizens. While it's highlighting the government lo unna ఈ గవర్నమెంట్లో ఉన్న మనకి ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇవన్నీ ఇన్అడిక్వసీస్ ఏవైతే హైలైట్ చేస్తుందో కోవిడ్ అదే విధంగా మనం యాజ్ ఇండివిజువల్స్ మనం as citizens where are we lacking అనేది కూడా బాగా హైలైట్ చేసింది and I'm sincerely hoping that we, um, you know, learn from this horrific experience only to improve this in the in the future. మీరు ఎన్నో రకాల సామాజిక అంశాలతో ఉద్యోగ నిర్వహణ పుస్తక రచనలతో తలమునకలై ఉన్నారు మీకు ఎక్కడి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి ఇన్ని పనులు మీరు చేసేందుకు మీకు మీ వెనకనున్న శక్తి ఎవరు ఆ శక్తి పేరు శిరీష సురేష్ కదా ఆ శక్తి గురించి my wife been very big support all along అంటే ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇది నీకు చేయాల్సిన అవసరం ఉందా అన్ని అడగకపోవడము ఆర్ నేను ఎందుకు చేస్తున్నానో ఆ రీజన్ తను అర్థం చేసుకుంది కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను first of all because uh, my, my wife uh, before getting married we were complete strangers kada and after getting married it's like two different worlds coming together అంటే తను పెరిగిన ప్రపంచం వేరు నేను పెరిగిన ప్రపంచం వేరు నా థాట్ ప్రాసెస్ వేరు తన థాట్ ప్రాసెస్ వేరు all of a sudden now she's into this into this world where i see everything as say my responsibility uh, while everything else is um, you know uh, everyone else is probably not thinking the same way so there's a conflict akada so it's not an easy adjustment because నాకు కొన్ని కొన్నిసార్లు నిద్ర పట్టదు అనమాట అంటే because I'm either doing something or thinking about something or writing about something అలా ఉన్నప్పుడు I cannot even sleep so అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా I mean, she does get upset. She does get angry. I'm not saying she's always, <laughs> you know, uh, supportive. She is critical of me at times, but again, she understands uh, why I'm doing what I'm doing. And then uh, once kids happen, it was important for me to also make sure kids understand నేను ఎందుకు చేస్తున్నాను అనేది వాళ్ళకు కూడా అర్థం అవ్వగలగాలి అంటే వాళ్ళ ఏజ్ లో వాళ్ళు ఎంత ప్రాసెస్ చేయగలుగుతారో అంత అట్లీస్ట్ సో, అందుకనే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు ఈ సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడము అనేది that is also very important for two reasons. One that వాళ్ళకు కూడా అవేర్‌నెస్ ఉండాలి అని చెప్పేసి. అండ్ రెండోది వాళ్ళకి అవేర్‌నెస్ ఉంటే నేను చేస్తున్న దాంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చే చే చేసే అవకాశం ఉంటుంది. సో అలా అడ్డుకోకుండా వాళ్ళు కూడా నన్ను హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అనమాట సో ఇవన్నీ I think definitely making a huge huge difference so congratulations to your wife అండి అంత ఎంత సపోర్ట్ ఇచ్చి ఎంత బాగా చేస్తా ఉన్నారు అర్థం చేసుకుని definitely I convey that to her Yeah, yeah sure, and I, I I love the conversation. I think I think I I love the conversation it's చాలా చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలాంటివి కూర్చొని తీరిగ్గా మా మాట్లాడడానికి చాలా బాగా అనిపించింది మీరు ఇన్ని వివరాలు ఇన్ని చెప్పడం షేర్ చేయడం సో ఆల్ ద బెస్ట్ ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా more power to you so I love the conversation thank you for that నమస్తే